ఇంతింతనీయనారానిది వింతలు చేయనిది ఎన్ని విధముల కనీనన్ చింతాలరుంగనిది బయలు ఎంతని వినీ విని నేను నీకేమిర పృథుకా తెలుపుట వినుటమిక పెద్ద కథకా సంతతముకరీతి సకల దేశములాయన్ అదంతటా గో పరిపూర్ణము ఏమిర పృథుకా తెలుపుట వినుట మిక పెద్ద కథకా